Thank you. Come on. Vincent uh, తప్పు తప్పు ఇది చాలా దారుణమైన ఐడియా నాకేది అవసరమో అదే తీసుకోవాలి నాకేది అవసరమో అదే తీసుకోవాలి ఏంటి ఆర్జే లేదే ఇంకా పౌర్ణమి రాలేదే ఒక వారం ముందు నన్ను ఎందుకు లేపావు ఇప్పుడు నా వస్తువుని దొంగలించేంత ధైర్యం నీకు వచ్చిందని మాత్రం నాకు చెప్పకు ఆర్జే ఇప్పుడు నేను నీ ప్రాణాలు తీయాలి వద్దు నన్నేం చేయదు ఇదంతా నా కుటుంబం కోసమే చేశాను కానీ నీకు ఫ్యామిలీ లేదుగా నా కుటుంబంలో ఒకరే ఉన్నారు ఓకే ఆగు ఆగు ఆగు ఆగు ఇలా చూడు ఇది ఇంకా గుహలోనే ఉంది అందువల్ల నేను దీన్ని దొంగతనం చేయలేదు oh, లేదు ఆగు దానికేం కాలేదు కాలేదు అది నా తప్పు కాదు దగ్గర మార్గం ఉంది అవును నువ్వు నన్ను తినేసావనుకో వీటన్నింటిని నువ్వు కనిపెట్టలేవుగా నేను వీటిని నీకు ఇవ్వగలను ఖచ్చితంగా ఇస్తాను బ్లూ కూలర్ బ్లూ కూలర్ అది కూడా ఇస్తాను నీకు బ్లూవే కావాలి దాంతో పాటు నా చిప్స్ కూడా అవంటే నాకు చాలా ఇష్టం ఆ చిప్స్ నేను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది నిజమే అది నేను ఒప్పుకుంటున్నా నీకు చెప్పనా నేను ఒక పెద్ద పిక్నిక్ బ్యాగ్ ఫ్యామిలీ సైజ్ ఇస్తాను అంత పెద్దది ఉందా ఖచ్చితంగా ఉంది సరే ఆర్జే ఇప్పుడు నేను పడుకోబోతున్నాను పౌర్ణమి రాగానే నేను లేస్తాను అప్పుడు నా వస్తువులన్నీ నువ్వు ఎక్కడి నుంచి అయితే తీసావో అక్కడే ఉండాలి కానీ దానికి ఒక వారమే టైం ఉంది నేను ఒక్కనే ఎలా అన్నింటినీ నాకు ఒక వారం చాలు నేను తిరిగి ఇస్తాను పౌర్ణమిలోపు నా వస్తువులన్నీ ఉండాలి నా నుంచి తప్పించుకుందాం అనుకోకు ఒకవేళ నువ్వు అలా చేస్తే నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుంటాను ఓకే నువ్వేం దిగులు పడకు బాగా విశ్రాంతి తీసుకో అంతా నేను చూసుకుంటాను ఒక వారం తర్వాత ఇదంతా తలుచుకుని మనం ఎంతో సంతోషపడతాం great I am. Gotta tell myself, yeah, I'm the man. Looks grim right now. But pretty soon we'll be laughing about it. Ooh, and it's alright. Oh, oh, చల్లగా ఉంది చాలా చల్లగా ఉంది ఎక్కడైతే పెంకు లేదు అక్కడే పడుతోంది ఓ Wow. వసంతకాలం అంటే చలికాలానికి ఇంకా రెండు వందల డెబ్బై నాలుగు రోజులే ఉన్నాయి అందరూ లేవండి నిద్రపోయింది చాలు మార్నింగ్ మార్నింగ్ హ్యామీ నేను అర్జెంటుగా వెళ్ళాలి హే మనం తాగే నీళ్ళలోకి వెళ్ళొద్దు హే త్వరగా లేవండి ఇది వసంతకాలం అంటే మనం ఇప్పుడు పని చేయాలి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది అమ్మో అప్పుడే కాదు ఇప్పుడే వస్తాను ఏం చేస్తున్నారు త్వరగా లేవండి నేను వచ్చి మిమ్మల్ని లేపాలా అందరూ తను చెప్పేది వినండి లేకపోతే నేను ఇంతకాలం మనసులో దాచిందంతా బయటికి తీసేస్తాను థ్యాంక్ యూ స్టెల్లా దీనికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా పర్వాలేదు నీకోసం నేను ఇది కూడా చేయనా అందరికీ శుభోదయం ఈ రోజు చాలా బాగుంది కదా ఓ జీపస్ ఓ నీ కళ్ళు చూస్తుంటే రాత్రి నువ్వు బాగా నిద్రపోయినట్టుగా లేవి ఇద్దరు పిల్లలు రాత్రంతా లెగుస్తూనే ఉన్నారు పైకి నన్ను లేపుతూనే ఉన్నాడు అవును వాడు ఎప్పుడు అంతే మన కుటుంబంలో వాడే తెలివి గలవాడు నేను ఒకటి చెప్పనా ఇక నుంచి డే షిఫ్ట్ నేను చూసుకుంటాను ఓలు నేను చాలా చూడండి అదృష్టవంతురాలి పిల్లలు అమ్మ చెప్పింది విన్నారు కదా ఇక నేను చెప్పింది కూడా మీరు వినాలి అందరూ వచ్చి నిలబడండి ఓ ఏంటిది దీని గురించి నేను భయపడుతున్నాను భోజనం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చెప్పండి నాకు ఆకలిస్తుంది త్వరగా చెప్పండి మన దగ్గర ఉన్న భోజనం అంతా చలికాలంలోనే తినేసావు హామీ మనం ఇప్పుడు మళ్ళీ వెతుక్కోవాలి సరిగ్గా చెప్పా అడవిలో నచ్చ దాచిపెట్టాను అది ఎక్కడ ఉందో నాకు తెలుసు ఇప్పుడే వస్తాను ఉండండి నానా అది మంచుగడ్డ ఒకవేళ అది మృగమై ఉండొచ్చు కదా చనిపోయినట్టుగా నటించడం తన కదా హెదర్ నీకెన్నిసార్లు చెప్పాలి మనం ఎప్పుడు ఇలాగ ప్రవర్తించాలి మనము చనిపోయినట్టు నటిస్తేనే మనము బతకగలము పిల్లలు ప్రశాంతంగా ఉండండి నేను చెప్పేది వినండి ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటో తెలుసా ఒక మంచి అబ్బాయి మంచి అబ్బాయా ఏమన్నా మంచి తెలియకుండా చెప్పేశాను నా విషయంలో అందరూ ఇలాగే అంటున్నారు తెలియడం లేదు నేను చూడడానికి అందంగా లేను వాసన కూడా వస్తుంది నువ్వు కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళు డీసెంట్ గా ఉంటే వాళ్ళ దగ్గర మంచి వాసన వస్తుంటే వాళ్ళని చూసి ఈ మాటను అర్థమైందా హలో uh, uh, uh, అక్కడ చూసారా భోజనం సరే మీ అందరికి దీనికి అర్థం ఏంటో తెలుసు కదా ఒక్క నిమిషం హ్యామీ దీనికి అర్థం మనం ఇంకా కొన్నాళ్లలో ఆకలితో చనిపోబోతున్నాము సారీ కొంచెం ఓవర్ గా మాట్లాడానా నేను చెప్పేది ఏంటంటే మనం ఆకలితో మాడిపోతామని నేను చెప్పేది ఇంకా పూర్తవలేదు హామీ మార్నింగ్లు ప్యానీ హాయ్ పిల్లలు సో నేను చెప్పేది ఏంటంటే నీ ప్రాబ్లం ఏంటి ఆమె వస్తే వెళ్ళొచ్చు కదా సరే నేను చెప్పబోయేది ఏంటంటే ఈసారికి మనం తప్పించుకున్నాం కాబట్టి ఈసారి మనం ఆ చెక్క మొత్తాన్ని భోజనం సిద్ధం చేయాలి సరిగ్గా చెప్పావు ఆ చెక్క అంతా నింపేయాలి ఎందుకంటే మనం ఎవరు మనం ఏది పోగు చేస్తాం సరిగ్గా చెప్పారు అద్భుతం వన్ అద్భుతం ఓకే హ్యామీ ఏంటి విషయం ఏంటి ఏంటి విషయం నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా ఓ అరే ఏం చెప్పాలనుకున్నాను ఏం చెప్పాలనుకున్నాను ఏం చెప్పాలనుకున్నాను ఉండండి అది నా నోట్లోనే ఉంది ఆ ఇంతవరకు నేను చూడని విషయాన్ని నేను చూశాను అది చాలా విచిత్రంగాను భయంకరంగా ఉంది ఓకే అంత విచిత్రమైంది ఏం చూసాడో వెళ్ళి చూద్దాం పదండి ఫోర్ ఏజెస్ హ్యామీ నువ్వేం చూసావు ఓ నువ్వు చూసింది దీనేనా Oh. దీనికి ముగింపే లేదు అటువైపు కూడా ముగింపు లేదు ఇప్పుడు ఇలాంటి చూడలేదు చాలా పెద్దదిగా ఉంది అసలు ఏంటిది హెదర్ వెళ్ళదు భయపడకండి ఇది ఏంటంటే ఇది ఇది ఏమై ఉంటుంది అర్థం కావటం లేదేవా ఇది ఇది చూడ్డానికి ఒక పొదలాగా ఉంది దీని పేరేంటో తెలిస్తే పిల్లలు ఇంతగా భయపడరు మనం దీన్ని స్టీవ్ అని పిలుద్దాం స్టీవా అది మంచి పేరు కదా వినడానికి బానే అవును స్టీవ్ అనే పేరు అంత భయంకరంగా లేదు అతి బలవంతుడైన స్టీవ్ నీకేం కావాలి అది మాట్లాడుతుందని నాకు అనిపించట్లేదు నువ్వు చెప్పింది నాకు బాగా వినిపించే వెంటనే ఇక్కడికి రా సరే హామీ ఎక్కడికి వెళ్తున్నావు ఇలా రా చీఫ్ కోపంగా ఉన్నాడు కదా అది స్టీవ్ కి అవతల నుంచి వచ్చింది అంటే పొదకి అవతల నుంచి అంటే నా అభిప్రాయం <sighs> ఇలా చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం దీనికి అవతల వైపుకి వెళ్ళాలి సారీ సారీ సారీ స్టీవ్ తన్ని తినేశాడు స్టెల్లా వద్దు నన్ను ఎవరూ తెలియలేదు నేను జారిపడ్డానంతే <clears throat> నేను ఇప్పుడు అవతలకి వెళ్ళబోతున్నాను ఎవరు రావద్దు అక్కడే ఉండండి ఏంటి ఓ హే ఎలా ఉన్నావు బాగున్నావా హాయ్ పర్వాలేదు మాట్లాడండి నేను డ్రైవ్ చేస్తున్నాను మనుషులు మనం నిద్రపోతున్న సమయంలో వాళ్ళు వచ్చి ఉండాలి అక్కడున్న వాళ్ళ కాళ్ళ కింద చక్రాలు కూడా ఉన్నాయి అంతేకాదు వాళ్ళ చేతుల్లో కర్ర లాంటివి ఉన్నాయి వాటితో నన్ను బంతి ఆడుకున్నారు నువ్వు చచ్చిపోయి ఉండాలి అక్కడే చనిపోయినట్టుగా నటించి ఉండాలి అంతకన్నా దారుణమైన విషయం సగం అడవి కనిపించకుండా పోయింది ఓ ఓక్ ట్రీస్ బెర్రీ బుషెస్ అవన్నీ పూర్తిగా మాయమైపోయాయి ఊరి దేవుడా అప్పుడు మనం ఆహారానికి ఏం చేయాలి నాకు తెలీదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను మనం ఎవరో ని దాటి వెళ్ళనంత వరకు ఎటువంటి సమస్య ఉండదు దాని పేరు హెచ్ దాన్ని చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు అది మనందరం జీవించడానికి ఒక మంచి మార్గం నిజానికి నేను ఒక తాబేలుని చాలా మంది అలాంటి తప్పులు చేస్తారు సరే గాని ఇంతకీ మీరెవరు ఓ పరిచయం చేసుకోవడం మర్చిపోయాను నేనే ఆర్జీ నేను దొంగచాటుగా విన్నాను అనుకోకండి మీరు అలా మాట్లాడుకుంటుంటే వినకుండా ఉండలేకపోయాను అంతేకాకుండా ఈ హెడ్జ్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో మీకు అర్థమయ్యేటట్టు నేను వివరించగలను ఒక సమయంలో ఇది అడవిలా ఉండేది ఇప్పుడు యాభై నాలుగు ఎకరాలతో కూడిన మనుషులు జీవించే ఎయిర్ కండిషన్ లో ఉన్న స్వర్గం కానీ ఈ చిన్న చోటు తప్ప మీరు ఇందులో ఉన్నారు కాదు కాదు ఇది మంచి విషయమే మీరు చలికాలం అప్పుడు మీకు కావలసిన ఆహారాన్ని సేకరించుకుంటారు కదా ఈ చెట్టు మొత్తం ఉంటుంది హామీ ఏంటి నిజంగానా గుహలా ఉందే ఇందులోనా ఇదా రేపటి వరకు ఉంటుంది నాకు చిన్న డౌట్ ఈ చెట్టు మొత్తం ఆహారం నింపడానికి ఎన్ని రోజులు పడుతుంది రెండు వందల డెబ్బై నాలుగు రోజులు అవుతుంది ఎప్పుడైనా ఒక్క వారంలో చేసా అది సాధ్యం కాదు మనం కలిసి పనిచేస్తే సాధించగలం ఆహారాన్ని దాచిపెట్టడం మీకు తెలుసు అది ఎక్కడుందో నాకు తెలుసు మరి వాళ్ళ దగ్గర ఆహారం ఉంది ఎంత ఉంది చాలా ఉంది కావలసినంత ఆహారం అంత ఆహారం మీరు ఎక్కడ చూసుండరు నువ్వు చెప్పినట్టు అక్కడ ఎంత ఆహారం ఉన్నా కూడా ఆహారం అంటే మాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఇతను చెప్పింది మంచి ఆలోచన అనిపిస్తోంది అందువల్ల చెప్పింది విందాం అవును నాకు ఆ భోజనాన్ని ఉంది నువ్వు చూడొద్దు నా తోక వణికిపోతోంది ఇప్పుడు నువ్వు ఏమన్నావు ఏదైనా తప్పుందంటే నా తోక కొట్టుకుంటుంది ఇందాక నువ్వు ఆ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు నా తోక కొట్టుకుంటూనే ఉంది తెలుసా ఇలా చూడు వాడే కదా ఇది చూసి మీరు భయపడవలసిన అవసరమే లేదు కానీ నాకు భయంగా ఉంది అందుకు కారణం ఇదే ఇదేమి నాకు పుట్టుకతో రాలేదు అయితే నువ్వు ఈ చోటు గురించి తెలిసిన వాళ్ళతో వెళ్ళలేదన్నమాట పర్వాలేదు ఉండనివ్వండి వచ్చినందుకు థ్యాంక్స్ మాకు ఇది వద్దు ఇంతవరకు మీ జీవితంలో ఎన్నడూ తేని రుచికరమైన ఆహారం వద్దంటున్నారా వద్దు అవన్నీ మాకు వద్దు ఓకే అర్థమైంది వదిలేస్తానులే కానీ అంతకుముందు మీరందరూ ఒకసారి దీన్ని చూడండి ఉన్నది ఇదా BHA BHT dehydrated cheese solid BHA BHT ఇంకా పాత ఎంఎస్జి ఇవన్నీ కలిసిన ఒక మిశ్రమం దీనికి మరో పేరు చేప్ నాచో చీజ్ ఫ్లేవర్ ఇవన్నీ చాలా బాగుంటాయి అందువల్ల ఈ రోజు రాత్రి మనం అక్కడికి వెళ్ళబోతున్నాం మిమ్మల్ని నేను స్వర్గానికి ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు నీ తోక ఏమంటుంది ఇలా చూడు నా కుటుంబంలో ఎవరైనా గాయపడితే అందుకు కారణం నువ్వేనంటాను జాగ్రత్త వీళ్ళందరూ సంతోషంగానేగా ఉన్నారు దానికి కారణం నేనే ఏ వార్నో మన చోట్లోంచి కొంచెం గడ్డి తీసుకొచ్చి ఇక్కడ గడ్డితో పోచి చూశాను ఇవే చూడు ఇక్కడ గడ్డి చాలా నిగనిగలాడుతూ పచ్చగా బాగుంది నీకు బాగా గుర్తుందా నువ్వు వచ్చింది ఈ చోటుకేనా అవును అది నన్ను చూసి రక్కునంది ఓకే పొగిడింది చాలు నాకు అర్థమైంది తనకు కొన్ని విద్యలు తెలుసు అంత మాత్రాన తను పైన నడవగలడా ఏంటి అందరూ ఇట్రండి భోజనం ఇక్కడుంది అది సరే కానీ ఏంటిది ఇదా ఇదొక ఎస్యూవి మనుషులు ఇందులోనే వెళ్తారు ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య నడక తగ్గించారు ఇందులో ఎంతమంది వెళ్ళొచ్చు చాలా మంది వెళ్ళొచ్చు కానీ ఒకరే వెళ్తారు హాయ్ నేనే గ్లాడీ షార్పర్ మాట్లాడుతున్నాను మీ ప్రెసిడెంట్ ని హోమ్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి వాళ్ళని చూసి మనం ఎలా భయపడుతున్నాం మనల్ని చూసి వాళ్ళు అలాగే భయపడతారు తను ఒక సాధారణమైన మనిషి వాళ్ళని చూసి మనం భయపడినట్టే మనల్ని చూసి వాళ్ళు భయపడతారు ఒకవేళ మనుషులు ఎవరైనా మిమ్మల్ని చూసారనుకోండి మీరు అలాగే నేల కొరగాలి దొరలాలి అమాయకంగా చూడాలి భయపడకండి అవునవును కరెక్టే మీరు సైన్ చేసిన చార్ట్ లో ఏముందంటే గ్రాస్ వచ్చి టూ ఇంచెస్ కావాలని ఉంది నేను కొలతేసినప్పుడు అది టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇప్పుడు మనకు కావలసిన ఆహారం వాళ్ళ దగ్గర ఉందా లేదా చెప్పు మీరు అది చూడలేదా ఆ లో ఉందే ఎప్పుడూ ఆహారం వాళ్ళతోనే ఉంటుంది మనం జీవించడానికి తింటున్నాం వీళ్ళు తినడానికే జీవిస్తున్నారు కావాలంటే లైవ్లో చూపిస్తాను మనిషి నోరు ఒక మిషన్ లాంటిది ఇంకా చెప్పాలంటే మనుషుల్ని మనం బద్దకస్తులు అనొచ్చు అదే భోజనం రప్పించడానికి కావలసిన యంత్రం అదే భోజనాలు వచ్చాయి అనడానికి శబ్దం చూసారా అదే భోజనం లోపలికి వెళ్లే మార్గం అదేమో భోజనాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకువెళ్లే వాహనం మనుషులు ఆహారం తీసుకువస్తారు ఆహారాన్ని తీసుకువెళ్తారు ఆహారాన్ని నడుపుకుంటూ వెళ్తారు అంతేకాదు ఆహారాన్ని బట్టలుగా కూడా వేసుకుంటారు అది ఆహారాన్ని వేడి చేస్తుంది అది చల్లబరుస్తుంది అదేమో నాకు సరిగ్గా తెలియదు <laughs> ఇప్పుడేమంటారు భోజనం చూసారా అది దేవాలయం ఇక్కడే వాళ్ళ ఆహారానికి దండం పెడతారు ఒకవేళ ఆహారం ఎక్కువ తిన్నారంటే వీటిని తాగుతారు వీళ్ళు ఇలా చేసిన తర్వాత ఎక్కువ భోజనం తింటారు భోజనం భోజనం భోజనం భోజనం భోజనం ఇప్పుడు చెప్పండి వాళ్ళ దగ్గర చాలా ఆహారం ఉంది కదా అది వాళ్ళకి తెలియదు అసలు మనుషులకి చాలు అన్న మాటే తెలియదు మిగిలిన ఆహారాన్ని వాళ్ళు ఎక్కడ వేస్తారో తెలుసా ఆ ఆహారాన్ని ఈ మెరిసే సిల్వర్ క్యాన్ లో మన కోసం వేస్తారు ఇదిగో ఇదే ఏం కావాలో తీసుకోండి చాలా బాగుంది కదా ఓ వా కంగారు పడకండి ఇక్కడ అందరికీ కావాల్సిన ఉంది ఇది ఒక డైపర్ ఇందులో ఏముందో నువ్వు అసలు తెలుసుకోనక్కర్లేదు ఇప్పుడు మీరందరూ ఏమంటారు సూపరా సూపర్ డూపరా ఇక్కడ మీరు చూసింది మిగిలిన ఆహారమే ఇదంతా మీరు బాక్సుల్లోనూ ప్యాకేజెస్ లోను చూస్తే అప్పుడేమంటారు ఒక వారం మీరు నాతో ఉన్నారంటే ఒక వారానికి కావలసినంత ఆహారాన్ని మనం ఎలుగుబంటికి ఇవ్వడానికి సరిపోతుంది ఏదో మాట వరుస కన్నా ఎవరు మీరు దొంగలు దొంగలు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఎందుకలా అరుస్తున్నావు ఏం చేస్తున్నారు నువ్వే కదా ఎవరైనా వస్తే ఇలా చేయమన్నావు వద్దు ఆ సంగతి మర్చిపోండి అందరూ పరిగెత్తండి ఓ, పిల్లలు మీకేం కాలేదుగా ఏం కాలేదుగా మీరే చూశారు కదా నేను మొదటి నుంచి చెప్పేది అందుకనే మనుషులకి మనం ఉండడం అంటే ఇష్టం లేదు మనల్ని చూసి భయపడే ఆవిడ ఆ విధంగా ప్రవర్తించింది సమస్య ఏం లేదు ఏంటి సమస్య లేదా అదే మాకు పెద్ద సమస్య ఏమంటున్నావు ఆహారం గురించి ఆలోచించు దానికోసం మనం ఏమైనా చేయొచ్చు కావాలంటే చావచ్చు కూడా కాస్త ఎక్కువ చెప్పానా లేదు మేము చనిపోతాం నువ్వు సరిగ్గానే చెప్పావు ఇలా చూడు నీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళ జీవితం సాధారణంగానే కనిపించొచ్చు ఏంటి కానీ నేను నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాను అందుకని ఆ ఎడ్జికి అవతల వైపు ఉన్న ఆహారం మాకు అస్సలు అక్కర్లేదు అరే అందరూ ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇంకా డోనట్స్ తినలేదు మీరు ఫ్యాట్ పెంచుకోవాలనుకుంటున్నారా అది తింటే ఖచ్చితంగా ఫ్యాట్ పెరుగుతుంది చలికాలంలో కూడా చెమట పుడుతుంది ఓ ఓకే సరే మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఇప్పుడు మీకు అదే అవసరం నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఛే ఇలా జరిగిందేంటి good night Heather good night Heather good night Aggie good night Raju good night Penny good night హ్యానీ good night Bucky good night spy good night uncle బాన్ గుడ్ నైట్ పిలో మనం లేచేసరికి చలికాలానికి రెండు వందల డెబ్బై మూడు రోజులే ఉంటాయి good night two seventy three స్పడీస్ కూలర్ వ్యాగన్ నీకు ఇచ్చిన సమయం అయిపోయింది ఆర్జే కానీ ఇంకా ఆరు రోజులు ఉంది కదా ఓకే ah. oh, నాలుగు వేళ్ళు ఉన్నాయి చుట్టుంది అయితే నేను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను ఓ oh. Yes! సరే పిల్లలు తీసుకోండి చూడండి ఇదే మీ బ్రేక్ఫాస్ట్ నాకు డోనట్ కావాలి నాకు పిజ్జా కావాలి అవన్నీ దొరకవు Mm-hmm. ఓకే ఇది చాలా బాగుంది ఇది తినడానికి గట్టిగా ఉందని ఒప్పుకుంటున్నాను కానీ ఇది మనసుకి చాలా తృప్తిగా ఉంది అంతేకాదు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది బాగుంది నేను ఒప్పుకుంటాను అది చూడడానికి రుచిగానే ఉంటుంది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మీరు ఆహారాన్ని సేకరించడానికి సహాయం చేద్దామని వచ్చాను ఇలా చూడు వన్ మీ వాళ్ళందరికీ నిన్న నేను మాట చెప్పాను అదేంటో నీకు గుర్తుందా కుటుంబం అదే అదే కరెక్ట్గా చెప్పు నేను ఇక్కడికి రావడానికే అదే కారణం నీకు ఒకటి చెప్పనా వర్ణ్ నాకంటూ ఒక కుటుంబం ఉండేది ఒక చోటు ఉండేది నా చుట్టూ నా వాళ్ళు ఉండేవారు చాలా సంతోషంగా ఉండేవాణ్ణి కానీ వాళ్ళందరినీ నేను ఒక ప్రమాదంలో కోల్పోయాను Oh! <laughs> నా దగ్గరికి వచ్చాయి నువ్వు నిజంగా చాలా మంచివాడివి ఓ తట్టుకోలేకపోతున్నా నీకు ఏమైంది వా ఇలాంటి సమయంలోనే మనం ఒకరికొకరం వాదార్పుగా ఉండాలి వీడ్ హ్యాకర్ వన్ వీడ్ హ్యాకర్ ఓకే ఇది మీ సమస్య కాదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను నేను వెళ్తున్నాను మీరందరూ బాగుండాలి మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రోజు అడవిలో కలుసుకుంటాను oh. hmm? సరే oh. ఆర్జే నువ్వు నువ్వు ఇక్కడే ఉండొచ్చు <laughs> oh. నాకు తెలుసు నీ మనసు వెన్న లాంటిదని చూడడానికి అలా ఉంటావు కానీ చాలా మంచివాడివి నిన్ను నేను అంకుల్ బాన్ పిలవచ్చా నిన్ను మళ్ళీ ఎందుకు పిలిచానని ఇప్పుడు బాధపడుతున్నాను సరే నేను హ్యామీతో పనిచేయచ్చా <laughs> నా నచ్చని కనబెడతారా చాలా ఆశగా ఉంది హ్యామీ చాలా ఆశగా ఉంది కానీ అంతకుముందు నేను దీన్ని నీకు చూపించాలి నీకు ఈ కుకీ నచ్చిందా కానీ ఈ కుకీ పాడైపోయింది నాకు కుకీస్ అంటే చాలా ఇష్టం ఆగు ఆగు నువ్వేం దిగులు పడుకు చాలా రుచికరమైన కుకీస్ ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు వాటిని యూనిఫామ్ వేసుకున్న ఆఫీసర్సే తీసుకొస్తారు డయాన్స్ అడిగింది ఆ ఇల్లు ఏంటి వాళ్ళు ఒకటి అడిగారు అలా చూడు ఈ ఊర్లో ఎంత ఫేమస్ అయిన కుకీస్ ఆ హ్యాండిల్ ఆ వ్యాగన్ దానికన్నా ముఖ్యం ఆ రుచికరమైన కుకీస్ నీకు విషయం తెలుసా అవన్నీ నీకే నాగు! ఓ, కాస్త ఓపిక పట్టు నీ కంగారు అర్థమవుతుంది కానీ నువ్వు వాళ్ళ తీయకూడదు కానీ అవన్నీ మనకే అని చెప్పావు అవును అవన్నీ మనకే కానీ అందుకు నీ శక్తిని నా తెలివిని రెండింటిని ఉపయోగించాలి ఏంటి ఓకేనా నా ఐడియా ఎలా ఉంది అదే అదే అదే అదే అది ఇక నువ్వు ఏం మాట్లాడుకు రా వెళ్దాం నాకు చాక్లెట్స్ అంటే అలర్జీ ఏం అంత అలర్జీ ఎన్ని బాక్సెస్ అడిగారు నువ్వు కుకీస్ నుంచి తప్పుకో అది నాదే వీడు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు కానీ నాకు అది చేత కాదు ఓ వీడితో నేను ఎలా వేగలను ఇలా రా నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు చాలా కోపంగా ఆవేశంగా ఉండే ర్యాబిట్ స్కూల్లో ఉండాలి అలా ఉండగలవా ఒక డౌట్ బాస్ ఏంటి ఆ డౌట్ అడుగు రాబిట్స్ చాలా అందంగా ఉంటాయి భయంకరంగా ఉండవు రాబిట్ కానీ రాబిట్ కాదు ఓహో ఏమన్నా ఓకే ముందు నీ జుట్టును సరి చేయాలి ఇది చాలా బాగుంది ఆ తర్వాత నీ ఒంటికి బొడ్డు పోయాలి అరవకు కాస్త ప్రశాంతంగా ఉండు చెప్తున్నాను కదా ఇది నీకు బాగా నచ్చిందా ఇప్పుడు నీ ముఖం భయంకరంగా పెట్టుకో త్వరగా ఓ ఓ నేను ఏబీసీ చెప్పేటప్పుడు ట్రైన్ వస్తున్నాయి దయచేసి నువ్వు కాస్త శ్రద్ధ చూపించాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఒక నిమిషం ఉండు ఇది చాలు <laughs> పూర్తయింది రా వెళ్దాం నేను నీ వెనక ఉంటాను వెళ్ళు నీ ప్రతిభ చూపించు వెళ్ళు వెళ్ళు నేను భయంకరమైన రాబిట్ స్క్వేరల్ నాకు నా కుక్కీస్ కావాలి నేను నా నోటి నిండా నొరగా ఉంటుంది నేను చాలా భయంకరమైన రాబిట్ స్క్వేర్ అదర్ పెట్టేశాను కదా నీ వెనక చూడు ఏమన్నా అందగా నుంచి వచ్చాయి ఏమైంది మీకు ఏమైంది ఏ సమస్య లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఏంటి ఏ సమస్య లేదా తను దెబ్బలు తింటున్నాడు అదేం లేదు నేను వస్తున్నాను హ్యామీ నువ్వు అద్దరు కొట్టేశావు నువ్వు ఇలా చేయగలవని నేను అసలు ఊహించలేదు అంతేకాకుండా నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు ఓ హామీ నువ్వు కూడా బాగా దొరకొట్టావు ఇందాక నేను చాలా భయపడ్డాను తెలుసా నేనే వచ్చి నాలుగు పీకుదాం అనుకున్నాను నువ్వు కదా ఆ గాయం ఆరిపోతుంది ఇదే నీ ధైర్యానికి చిహ్నం నేను తాబేలుని సరే ఎవరు భయపడకండి లోపలికి వెళ్ళి టీవీ చూస్తూ కుకీస్ తినండి సరేనా థ్యాంక్స్ hmm, మ్యామ్ ఏమైంది జానెట్స్ ఇప్పుడు ఆ పిల్లలు ఏమన్నారో రాబిట్ స్క్విరల్స్ అని అన్నారా ఓ అదంతా ఏం లేదు వాళ్ళు చాలా భయపడ్డారు ఒకవేళ అది నిజమైతే అది నిజంగా మనందరికి ప్రమాదకరంగా మారుతుంది ఆ తర్వాత పురుగులు వ్యాధులు అన్ని రావడం మొదలవుతాయి ఈ చోటు వాల్యూ కూడా తగ్గిపోతుంది సర్లే అవన్లో క్యాసరోల్ పెట్టను నేను వెళ్ళి చూడాలి హా, సరే నువ్వు నీ క్యాసరోల్ గురించే బాధపడు కానీ నేను నీ చోటు శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరేం దిగులు పడకండి తోసుకోకండి మీ అందరికీ ఉంది ఇదిగో నీకోసమే ఈ బాక్స్ తీసించాను ఇవ్వండి పిల్లలు దీన్ని తీసుకొని తినండి మీకు తప్పకుండా నచ్చుతుంది తినేటప్పుడు మీకు సంతోషంగా ఉంది కదూ దాని పేరే షుగర్ రష్ అదే మనుషుల్ని బతికిస్తుంది అందువల్లే వాళ్ళు సరిగ్గా నిద్రపోవడం లేదు ఇది తాగి చూడండి చాలా బాగుంటుంది మీరు సమ్మర్ మొత్తం కష్టపడేది మేము ఒకే వారంలో సంపాదిస్తాం ఏం చేస్తున్నావు ఇందులో కఫేన్ నుండి నువ్వు తాకూడదు దాహంగా ఉందే అది ఇదిగో తాగు ఎందుకంటే ఇదే మన ప్రారంభం ఏంటి Pink flamingos grow, diets out of hello ex మెట్రని ఎవరున్నారో వాళ్ళందరి నెంబర్లు నాకు వెంటనే కావాలి చేసి అమ్మా దేనిలో గుద్దేశావు ఓ ఇది చనిపోయింది <gasps> oh, వావ్ నేను దాన్ని ముట్టుకోవచ్చా వద్దు చాలా పాపం ఓ, చాలా దారుణం నువ్వే చూడు దేవి ఏమిటి అందరూ సడన్ గా గుంపుగా వచ్చి నించున్నారు ఏమిటి ఏదైనా సమస్య వచ్చిందా ఏమిటి చిమి కార్లో ఉండే షవల్ తీసుకురా ఓ నా కళ్ళ బాయిలు కమ్మేస్తున్నాయి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు స్వర్గం కనిపిస్తోంది అమ్మా మీరేనా నన్ను తీసుకుపోవడానికి వచ్చారా నేను మీకోసమే వస్తున్నానమ్మా అదేం చేస్తోంది దెబ్బ తగిలింది కదా దానికి ఏమో అయింది అనుకుంటాను మీ అల్లరి ఇప్పటికే చాలా ఎక్కువైంది త్వరగా రండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం భలే పట్టుకున్నావు నువ్వు చాలా ప్రమాదకరమైన వాడివి ఎందుకు ఇలా చేస్తున్నావు రండి అమ్మా నేను ఉండలేను తను తీసుకువెళ్ళండి అమ్మా హో హో రోజా పూలు ఇప్పుడు నేను తిని ముట్టుకోవచ్చా చూసారా చూసారా అందుకే నేను వాళ్ళకి ఫోన్ చేశాను అర్థమైందా మనం చంపడానికి ముందు వాళ్ళే వచ్చి చంపేస్తారు త్వరగా అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి సరే ఎవరైనా ఇక్కడ జంతువులతో సమస్యని నాకు ఫోన్ చేశారా దాని పరిష్కారం మీ ముందే ఉంది వచ్చేసాను నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను రేపు ఇక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేశాను కానీ నువ్వు ఇంతవరకు దేన్ని చంపలేదు నేను ఎందుక నీకు ఉద్యోగం ఇచ్చింది కోపడకండి సహోదరి మీకు నేను హామీ ఇస్తున్నాను ఇకపై మీ పార్టీలో ఎలాంటి సమస్యలు రావు వర్మినేటర్ పని బొదలు పెట్టు వదిలేయండి వదిలేయండి సరే ఏం జరిగిందో చూద్దాం డైజల్ఫస్ మర్సూఫియాలెస్ వర్జినియానే దాదాపుగా పది కిలోలు ఉంటుంది మగది ఓ అలాగా అయితే మీరు హోమ్ టెక్ లో ఏదైనా డిగ్రీ చేశారో చెప్పండి అది చచ్చినట్టుగా మీ ముందు యాక్ట్ చేస్తోంది చూడండి అది ఊపిరి తీసుకుంటోంది బాగా గమనించాలి దానికి ఎలాంటి నొప్పి ఏర్పడుతుంది దాన్ని అందరూ వచ్చినందుకు మీరు గొప్ప ప్రేక్షకులు సరే ఇక్కడ సమస్య కారణం ఎవరు పోసం ముళ్ళపంది పాండా ఎలక ఉడతా ఇదేంటిది తాబేలు. తెలిసింది ఇది తాబేలు తాబేలే నిజంగా నువ్వు అద్దరు కొట్టేశావు వాళ్ళ మొహాలు చూస్తుంటే భలే నవ్వొచ్చింది నానా నేను ఒక విషయం చెప్పాలి మీరు నటించింది బాగుంది ఇదంతా కలిసికట్టుగా లేకుంటే సాధించలేము ఆర్జే ఇలారా ఒకటి చూపించాలి ఆ ఖచ్చితంగా మీరు భలే టీం ఆర్జే త్వరగా రండి మీకు ఒకటి చూపించాలి త్వరగా రండి నీ కొత్త ఇల్లు ఇలా చూడు ఇక్కడ నువ్వు కూర్చోవాలి అది నాకా అవును ఇంతకుముందు ఇటువంటివేమన్నా నువ్వు చేర్చి పెట్టావా ఆర్జే ఇలాంటిది నా దగ్గర ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఇదిగో ఇది నేను తాకూడదు నువ్వే తాగు థ్యాంక్స్ ఇది నా బ్యాగే కదా అవును నీకోసమే తీసుకొచ్చాం ఇక మీదట నువ్వు చెట్టు మీద పడుకోకర్లేదు నిజంగానా వావ్ హే ఆర్జీ ఇటు చూడు నీకోసం టీవీ కూడా సిద్ధం చేశాం ఇందులో హెచ్డి కన్వర్టర్ ని పెట్టాను దీంట్లో బోల్డ్ అని చార్లు ఉన్నాయి తెలుసా మా నాన్న తీసుకోకముందు ఈ రిమోట్ నువ్వే తీసుకో వావ్ యూనివర్సల్ రిమోట్ ఇది నేను అసలు ఊహించలేదు చాలా బాగుంది మనతో పాటే మనలో ఒక దొంగ ఉన్నాడు నువ్వు ఇంత దారుణాన్ని ఎలా చేశావు నువ్వు మా కుటుంబంలో ఒకటి అనుకున్నావు మేమందరూ నిన్ను నమ్మాం ఇలా చేయడానికి నీకు మనసులా ఒప్పింది అర్థం చేసుకో కెవిన్ నువ్వు మా నమ్మకాన్ని కోల్పోయావు ఎందుకంటే నువ్వు ఒక ద్రోహివి మర్యాదగా నిజాన్ని ఒప్పుకో నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తే మేము నమ్మడానికి నేను ఒక ద్రోహి అని చెప్పు ద్రోహియా నాకెందుకు అతను నిజమైన డాక్టర్లు అనిపించడం లేదు నువ్వేమంటావు ఆర్జే ఆర్జే ఓ ఓ ఓ ఆర్జే నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళ మీద ప్రేమ చూపించడం పెట్టావు లేదు ఆహారం చేర్చాలి ఆ ఎలుగుబంటికి ఇవ్వాలి ఆహారం చేర్చాలి బంటికి ఇవ్వాలి అరే ఏంటిది ఆహారం ఏది ఆహారం ఏది ఆహారం ఏది ఏం చేస్తాను ఇవన్నీ ఎక్కడుండాలో అక్కడికి చేరుస్తున్నాను అలా చెయ్యొద్దు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సరే నువ్వు వెళ్ళు ఇవి ఎవరికి సొంతమో వాళ్ళకి ఇచ్చేసి వస్తాను ఏంటి ఎందుకు ఎందుకంటే మనం మనుషులకి కోపం తెప్పిస్తున్నాం మేమెవరూ ఆ కుందేల్లా అవ్వదలుచుకోలేదు అందుకనే ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేయదలుచుకున్నాను అప్పుడే వాళ్ళు మమ్మల్ని చంపరు నువ్వు అర్థం చేసుకోవడం లేదు మనకి ఇది అవసరం వద్దు అవసరం లేదు నేను దీన్ని తీసుకువెళ్ళనివ్వను నేను దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను దయచేసి వదిలేయి నువ్వు వదిలేయి నాకు ఇది కావాలి వీల్లేదు హా మెల్లగారా ఏం మాట్లాడుకుంటా నా వెనకేరా ఏంటి వీల్లేదు ఇక మీదట నీ మాటలకి నేను మోసపోను అర్థమైందా వెళ్ళిపో మాట్లాడుకో నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు నాకు తెలియదు కానీ నా ఒళ్ళంతా వణికిపోతోంది అందుకని ఈసారి ఇది చెప్పినట్టే వింటాను నేను ఇక్కడ నుంచి కదలను అనుకుందావా சித்தங்கா உண்டு ஆடுதா ஆடுதா சித்தங்கா உண்டு சித்தங்கா உண்டு <laughs> భోజనం సంగతి చూసుకునే నీ డాగి చూసుకున్నాను ఆహారం ఉంది అక్కడ చూడు జనం ఉన్నారు వాళ్ళతో ఆడుకో ఆ చేయి తిప్పు ఆడుకోవాలి ఎస్ చేయాలి ఫాలో అయిపోయాను చైన్ ఇవ్వమని చెప్పాను ఇక్కడ ఎటువంటి చెత్త ఉండకూడదు నువ్వు నా శత్రువి Oh! నీకేమి కాలేదు కదా అందరూ వచ్చి సాయం చేయండి ఓ తప్పకుండా తప్పకుండా ఇక్కడ ఏం జరిగింది కదా మనం దాచుకున్న ఆహారం మొత్తం పోయింది ఏంటి పోయిందా ఎలా వెళ్తుంది అది అతన్ని అడగండి వన్ అవన్నీ ఎవరికి సొంతమో వాళ్ళకే తీసుకెళ్లి ఇచ్చేశాను ఏంటి మేము దానికోసం ఎంత కష్టపడ్డామో తెలుసా అంతేకాకుండా మేము తీసుకొచ్చిన ఆహారం అంతా ఏం చెప్పాలి అదంతా మీరు పాడు చేసేశారు అవును అవును ఎందుకలా చేసావు మన చెట్టు నిండిపోయి ఉంది అదంతా చెత్త ఓ ఇంతకీ నువ్వేమంటావు మా దారిలో మేము సంపాదించిన ఆహారం నువ్వు సంపాదించిన ఆహారంలాగా లేదు అంటావా మీ దారిలోనా అతని దారిలో అని చెప్పండి ఆర్జే మిమ్మల్ని వాడుకుంటున్నాడని మీకు అర్థం కావడం లేదా <gasps> వాన్ ఎందుకు మాట్లాడుతున్నావు ఆర్జే అలా చెయ్యడు దయచేసి నేను చెప్పేది నమ్మండి అతను చేసేది సరిగ్గా లేదని మీకు అనిపించడం లేదా నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నా తోక తెగ ఆడుతోంది తోక ఊపడం వల్ల మేమందరం పస్తుండాలి అంటావా నేను చెప్పేది వింటుంటే నువ్వు వాడిని చూసి అసహ్య పడుతున్నావు అనిపిస్తోంది అసూయ తన మీద అవును తను మమ్మల్ని భవిష్యత్తుకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు కానీ నువ్వు మాత్రం అడ్డుకుంటున్నావు అవును మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉన్నాను మీ మంచి కోసం నువ్వేం చేస్తున్నావో తెలుసా నువ్వు చెప్పిన దాంట్లో సగం వాళ్ళు విన్నా కూడా ఒకే వారంలో చనిపోయి ఉండేవాళ్ళు నువ్వు వాళ్ళని ఉపయోగించుకోవాలనుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళు అమాయకులు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి నేను తెలివి తక్కువని కాను ఓకే నేను ఆ అభిప్రాయంతో అనలేదు మీరంతా అమాయకులని చెప్పాను దారి అదిగో అటువైపు ఉంది నా గురించి మీకు తెలీదా నేను ఆ అభిప్రాయంతో అనలేదు వెళ్ళకండి దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకండి స్టెల్లా ఆజీ హ్యామీ ఎప్పుడైనా నేను అలా అన్నానా హ్యామీ నేను తెలివి తక్కువ అని కాను please I must give the impression that I had the answers for everything. You were so disappointed to see me unravel so easily. easily. It's only change, it's only everything I know. It's only change, and I'm only changing. Good night, Uncle RJ. Good night, Pillalu. La, la, la. పౌర్ణమి వచ్చేసింది ఆర్జే నే పొద్దున కలుస్తాను ఓ తర్వాత ఇది ఫిక్స్ చేసావా డిఫాల్ట్ టర్బో అది చట్ట ప్రకారం ఉపయోగించుకోకూడదు మేడం అది టెక్సస్ లో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ ఇల్లీగల్ ఇది జెనీవా కన్వర్టర్ కి ఆపోజిట్ అయినా పర్వాలేదు కానీ ఇది నాకు కావాలి <laughs> మీరు ఇలా అడుగుతారనే తెలుసు అందుకనే ముందుగానే ఇన్స్టాల్ చేశాను దీని బారి నుంచి ఏ జంతువు కూడా తప్పించుకోలేదు అయ్య బాబాయ్ తప్పు చేశాను ఆహారం అంతా తీసుకుని ఉండకూడదు ఏమన్నా నేను ఆహారం అంతా తీసుకెళ్ళి ఉండకూడదు అది ఎక్కడుండాలో అక్కడే ఉంటే మంచిదనుకున్నాను జాగ్రత్తగా ఉండాలనుకున్నాను నేనెప్పుడూ అంతే నా పద్ధతి అలాగే ఉంటుంది నేను దాక్కోవడానికి ఇదొక్కటే కాదు చాలా చోట్లున్నాయి కానీ నువ్వు అలాంటి వాడివి కాదు నీకు ధైర్యం ఉంది చురుకుదనం ఉంది తెలివితేటలు కూడా ఉన్నాయి వాళ్ళు చెప్పింది నిజమే నువ్వంటే నాకు అసూయ వన్ నువ్వు నన్ను నమ్ము నన్ను చూసి అలా అసూయ పడకూడదు నీకిక్కడ అందరూ ఉన్నారు నీ కుటుంబానికి నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు వాళ్ళకి నువ్వే తగినవాడవని నాకు ఇప్పుడు అనిపిస్తోంది నీ తోకేమంటుంది మనసు తోక చెప్పినట్టు వినమంటోంది తోక మనసు చెప్పినట్టు వినమంటోంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అందుకే నువ్వు ఇప్పుడు వాళ్ళకి నాయకుడిగా ఉండాలంటున్నాను ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలియదు కానీ నీకు తెలుసు ఇంతకీ ఏంటి సమస్య ఇదే వాన్ సమస్య అంతా ఇది కనిపించిందా ఆ కనిపిస్తోంది దీన్ని దీన్ని కాసేపు నీ దగ్గర ఉంచు అలాగే ఇక్కడ పార్టీ పెట్టబోయేది మీరేనా అవును ఇవన్నీ జాగ్రత్తగా తీసుకువెళ్లి రైట్ సైడ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టే ఓకే చెప్పింది అర్థమైందిగా ఎస్ ఎస్ ఆ, ఇది ఏంటి ఏది ఓ ఇదా ఇది ఒక లిస్ట్ ఓ నువ్వు పారిసావే దాంది నిజంగానా అదొక పెద్ద లిస్ట్ అది చూస్తేనే అర్థం అవునవును నువ్వు అన్ని సిద్ధం చేసుకుంటావు అనుకుంటాను నైస్ జాబ్ నీకు విషయం తెలుసా ఒకే రోజు ఒక సంవత్సరానికి సరిపోయేంత ఆహారం ఎక్కడుందో నాకు తెలుసు అలాగా సరే పద వెళ్దాం ఎక్కడుంది ఆ ఇంట్లో ఉంది ఏమన్నా ఇదెలా నీకు రక్షణ కల్పిస్తుంది దయచేసి దాన్ని కిందకి విసిరేయి వాన్ ఇంతకే ఏం చెప్పొస్తున్నాడంటే అదంతా ఒకే మాటలో చెప్పాలంటే కొంచెం కష్టమైన విషయమే కానీ నన్ను క్షమించండి ఓకే మీరంతరూ శ్రద్ధగా వినండి ఇదే మన పథకం వాళ్ళు మనకి ఎక్కడ ట్రాప్స్ పెట్టారంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ చాలా పెద్దదుంది అలాగే ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా ఉంది ఓ అంతేనా లేదు ఈ చోటంతా చాలా రెడ్ లైట్స్ ఉన్నాయి ఏమైంది వన్ భయంగా ఉందా ఒకసారి నేను అక్కడ స్పృహ తప్పాను నీ పథకం నాకు అర్థమవుతోంది అక్కడ లైటింగ్ ఉంది ట్రాప్స్ ఉన్నాయి నా షెల్ని మార్చుకోవాలి ఓకే ఇదే మనం అందరం నేను కారుగా ఉంటానా నేనే కారుగా ఉంటాను నేనే కార్ నువ్వు షూగా ఉండు నాకు షూ వద్దు నువ్వే ఆ బలమైన అయన్ గా ఎందుకు ఉండకూడదు అది ఇప్పుడు ముఖ్యం కాదు ఎప్పుడు నేనే కార్ నేనే కారుగా ఉంటాను మన పథకం పనిచేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి స్టెప్ వన్ లైట్ ఆఫ్ చేయాలి స్టెప్ టూ లోపలికి వెళ్ళాలి స్టెప్ త్రీ ఆహారంతో బయటికి రావాలి కానీ చూడడానికి ఇది ఒక లా ఉంది గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి డోర్లు కూడా పగలగొట్టలేము మరి లోపలికి ఎలా వెళ్ళాలి వెళ్ళగలం మెల్ల ఉంది ఆ కాలరే తాళం చెప్పాలంటే ఆ కాలర్ కీలా ఉంటుంది దాని ద్వారానే ఓపెన్ చేసి తర్వాత అది గొడవ చేయకుండా ఆ కాళ్ళని నీకు ఇచ్చేస్తుందంటావా ఖచ్చితంగా నాకివ్వదు కానీ నీకిస్తుంది తన దగ్గర అవును నువ్వే నీ దగ్గర తను ఆ కాలర్ ఇచ్చేటట్టు చూసుకోవాలి నా కాదు నీ అందంతోటి <laughs> గట్టిగా చూడు రకం వేసుకున్న మాస్క్ వల్ల నీకు కళ్ళు సరిగ్గా కనిపించకపోతేనో పర్వాలేదు నా దగ్గర నుంచి వాసన వస్తుంది దాన్ని బట్టి నువ్వు అది బయటే కానీ నేను నీ మనసు చూస్తున్నాను స్టెల్లా అందులో ఎంతో కనిపిస్తోంది మనం చెయ్యాల్సిందల్లా తన్ని బయటికి రప్పించాలి ఆ కత్తిరి ఎయిర్ ఫ్రెషనర్ టొమాటో జ్యూస్ ఇదిగో కార్ తీసుకో అది ఇంకా ఒక విషయం బాకీ ఉంది ఓ చాలు ఆపండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ మన పని ఇక్కడ పూర్తయింది తను చూడ్డానికి వావ్ ఏంటి చాలా అందంగా ఉంది సరే అందరూ సిద్ధంగా ఉండండి మనం లోపలికి వెళ్తున్నాం సాధించాడు ఓ వచ్చా ఏంటిది మళ్ళీ మోసపోయాను చూడ్డానికి అచ్చు నిజమైందిలాగే ఉంది నిన్ను కూడా వదిలిపెట్టను ప్లాస్టిక్ మోల్డ్ మ్యాన్ सरे हैमी हैमी అలాగే వెళ్ళు కాదు కాదు కాదు ఇటు ఇటు ఇటు no no no no no Hammy ఆ కుక్కీ పాడైపోయినది నాకు కుక్కీస్ అంటే ఇష్టం ఏమైంది ప్రాబ్లం ఏమీ లేదు కదా దొరికింది అలాగే హ్యామీ అలాగే ఆ లైట్ ఫాలో అవుతూ వెళ్ళు దాని వెనకే వెళ్ళు చాలు చాలు కిందే ఉంది వెళ్ళి అలాగే అలాగే నువ్వు ఖచ్చితంగా సాధించగలవు అద్దరగొట్టావు సరే స్టెప్ టూ స్టెప్ టూకి ముందే మనం అయిపోతాం అనుకున్నాం కానీ ఇది బాగానే వర్కౌట్ అవుతుంది ఓకే స్టెల్లా ఇప్పుడు నీ వంతు దయచేసి ఇది తెలివి తక్కువ పిల్లి అనుకోండి ఆడియో ఆన్ చేయి పిల్లి శబ్దం రావాలి పిల్లి శబ్దం రావాలి కాదు పిల్లి త్వరగా త్వరగా త్వరగా ఎవరదే నువ్వు ఒక పిల్లి నువ్వు ఒక పిల్లి నువ్వు ఒక పిల్లివి లేదు లేదు నేను ఒక పిల్లిని సరే పర్వాలేదు షూ వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు వీధిలో తిరిగే వాళ్ళకి మా యజమాని అస్సలు సాయం చేయరు వీధిలో తిరిగేదన్నా సరే నువ్వే మొదలు పెట్టావు కాలర్ తీ నువ్వు వేసుకున్న కాలర్ భలే ఉంది అది ఒకసారి నాకు చూడడానికి ఇవ్వవా వద్దు వద్దు దగ్గరికి రాకు మీలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు దూరంగా ఉండాలని మా యజమాని చెప్పారు ఆ, ఆ, ఏదో మురికి వాసన వస్తుంది మురికా మురికా అయ్యో మళ్ళీ మొదలుపెట్టింది అంతే చాలు అందరూ నా దగ్గరకు వచ్చి దూరంగా వెళ్ళిపోవడం నేను ఇంతవరకు చూసి చూసి అలసిపోయాను నేనేమి మురికలేను నేను నీకు ఒక మాట చెప్పనా నేను నీకు సమానం కాను అనుకున్నప్పుడు నేను ఎందుకు ట్రిమ్ చేసుకొని స్నానం చేసి నీ దగ్గరికి రావాలి నీకు తెలుసా నీకోసం నేను కూడా పెట్టుకున్నాను ఆపో ఇంతవరకు నాతో ఎవరు ఇలా మాట్లాడలేదు తెలిసిందా ఈ ధైర్యం నాకు నచ్చింది అలాగా నా గొప్ప నీకు నచ్చిందా నా దగ్గర నా గుణం అది నాకు నువ్వు నచ్చావు నువ్వు చాలా ధైర్యవంతురాలివి నీ నుంచి వచ్చే వాసన చాలా అద్భుతంగా ఉంది ఏంటి ఏమంటున్నావు ఇక నీ కళ్ళైతే నా కళ్ళ అవి మెరుస్తున్నాయి మెరుస్తున్నాయా నిజంగానా నాకు ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది నేను ఇక్కడే స్పృహ తప్పాను ఆ షూ కారు ఇప్పుడు లోపల ఉండుంటాయి సరే నీ పేరేంటి నా పేరు ఒక పర్షియన్ పేరులా ఉంటుంది ఎందుకంటే నేను ఒక పర్షియన్ని నా పేరు ప్రిన్స్ టైబీరియస్ మెమోడ్ షబాజ్ ఓ అంత పెద్ద పేరా నేను మిమ్మల్ని టైగర్ అని పిలవచ్చంటారా చివరికి మనం ఇంట్లోకి వచ్చేసాం know. సరే మీరు మీ మీ చోట్లకు వెళ్ళండి గోళతో నడవద్దు కష్టంగా ఉంటుంది ఓ అలాగే ఏంటో శబ్దం వినిపించలేదా ఓకే సమస్య ఏం లేదు పని చూడండి ఇదిగో పట్టుకోండి పట్టుకో ఓ నాయన అనుకుని సాధించగలం మా నాన్నగారి మొహం చాలా మామూలుగా ఉంటుంది hmm. ఆయన చాలా అందంగా ఉంటారు ఆయన అందం చూసి ఆయనే పడిపోతారు ఆశ్చర్యంగా ఉంది లోపల నా దగ్గర రకరకాల కార్పెట్లు ఉన్నాయి కావాలంటే చూస్తావా రా చూపిస్తాను నేను ఇంకా నా గురించి వివరంగా చెప్పనే లేదు గుడ్ గుడ్ అలాగే అన్ని పనులు బానే జరుగుతున్నాయి ఏంటది అదే మనుషుల్ని పొద్దున్నే మంచం నుంచి లేపేది అందరూ దాక్కోండి ఆమె వచ్చేలాగా మనం వెళ్ళిపోవచ్చు ఆగండి ఆ చిప్స్ లేకుండా మనం వెళ్ళకూడదు ఏంటి లు మీరు వెళ్ళి టీవీ చూడండి ఫెదర్ వాళ్ళని ఒక కంట కనిపెట్టు ఇప్పుడే వెళ్తాను ఆర్జే వద్దు ఫెదర్ వెళ్ళదు నా మాట విను అనిపిస్తోంది హే వద్దు ఆర్జే బ్యాగ్ నిండిపోయింది వెళ్ళిపోదాం పద విన్సెంట్ ఒక్క నిమిషం వెయిట్ చేయి విన్సెంట్ ఎక్కడ ఎవరా విన్సెంట్ ఓ వర్న్ విన్సెంట్ ఎలుగుబంటి పేర్లలాగే ఉన్నాయి భయంలో ఏవేవో మాట్లాడుతున్నాను నేను చెప్పినవేవి పట్టించుకోవద్దు కాస్త ఓపిక పట్టు చాలు <laughs> ఎలుగుబంటి అంటూ ఏది లేదు వెళ్తురు మాయమవుతోంది కాళ్ళు పట్టేస్తాను హైదర్ ఒక పెద్ద పందికొక్కు నా మెట్ల మీద చచ్చిపడుంది నువ్వు చనిపోయావనుకున్నాను ఇది నేను మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను నా కూతురు అనిపించుకున్నావు ఎక్కడికి వెళ్తున్నావు దగ్గరికి రా మనం బయలుదేరాలి సమయం లేదు ఏం చేస్తున్నావు ఆర్జే ఏం చేయడం లేదు అయితే త్వరగా వెళ్ళిపోదాం మనకు కావాల్సినవన్నీ దొరికాయి లేదు దొరకలేదు నువ్వేం మాట్లాడుతున్నావు ఆర్జే మనం ఎక్కువగానే తీసుకువెళ్తున్నాం ఇది ఉంటే నా వేగంలో ఉన్న భోజనం అంతా నేను ఒక ఎలుగుబంటికి ఇవ్వగలను ఏంటి అర్థమైందా ఈ చిప్స్ లేవనుకో నన్ను చంపేస్తాడు అంతే దయచేసి నా తోకని వదులు ఏమన్నా నన్ను వదులు Oh! క్షమించు ఇక నేను బయలుదేరుతాను చలా చలా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు చల్లా చలా ఆగు ఇవన్నీ ఇలా చలో అసలు సరిపడదు వదిలే ఎందుకంటే నేను అవును అదే సారీ ఇది నా చూడాల్సి వచ్చింది బాంబు వేయబోతున్నా వాసన వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదా లేదు నేను ఎప్పుడు మంచి మాత్రమే చూస్తాను అంతేకాదు నేను వాసన పసిగట్టలేదు మీరు వాసనని పసిగట్టలేరా బయటికి వెళ్దాం పదండి కూడా ఉందో పారిపో మీ కథ ఇంతటితో ముగిసిపోతుంది ఇంతటితో మీ జీవితం అయిపోయింది ఓ మీ దగ్గర వాసన వస్తుంది అందుకు కారణం వీటన్నిటిని నువ్వు లోపలికి రానివుడే ఇక నీ ఏడు పాపో మరి కాసేపట్లో వీటన్నిటిని నొప్పి లేకుండా చంపేస్తారు లేదు నొప్పి పుట్టాలి ఇవన్నీ నొప్పితో అల్లాడి చావాలి నాకు పని ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం వాళ్ళు మనల్ని ఏం చేస్తారమ్మా నాకు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలీదు నేను నిజంగా చనిపోవాలనుకోలేదు నాన్న దాన్ని తలుచుకొని నువ్వు మరీ బాధపడుకో మనకేమీ కాదు అతని గురించి నువ్వు సరిగ్గానే చెప్పావు వాన్ నీ మాట వినుండాల్సిందే మమ్మల్ని క్షమించు లేదు తనని నమ్మకూడదని నాకు తెలుసు అయినా సరే నమ్మాను ఇదంతా నేను చేసిన పొరపాటే ఆర్జే నిన్ను చంపడానికి నేను అక్కడికి వస్తున్నాను కానీ ఇది చూసిన తర్వాత నేను ఆగిపోయాను నేను చెప్పి తీరాల్సిందే అదుగు అక్కడ ఉంది కదా అది చాలా అందమైన విషయం నువ్వు చేసిన ఈ నమ్మక ద్రోహం మోసం ఇలాంటివి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు <laughs> అద్భుతం వార్జే ఆహారం నీకు కాని నింద వాళ్ళకి ఇలాగే ఉండు నువ్వు ఏదో ఒక రోజు నాలాగా తయారవుతావు అప్పుడు నీకు కావలసినవన్నీ దొరుకుతాయి కానీ వాళ్ళందరూ నా వాళ్ళు ఏంటిది వాళ్ళ ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు చెప్పింది మర్చిపోయావా నీ కుటుంబంలో ఎవరు లేరన్నావు చివరి వరకు నువ్వు అలాగే ఉంటావు నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఏర్పడే పరిస్థితి ఇదే కానీ మధ్యలో కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కానీ జీవితం అంటే అలాగే ఉంటుంది నా మాట విను వాళ్ళు నీకు అక్కర్లేదు నిజం చెప్పాలంటే వాళ్ళు నాకు కావాలి అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకి నా అవసరం ఉంది అందువల్ల నాకు ఇది కావాలి ఆర్కే ఏంటిది నా మాట విను నేను చెప్పేది విను దయచేసి నేను చెప్పేది విను వినపడలేదు కంట్రోల్ అవడం లేదు వీడియో గేమ్ లో కార్ నడిపినట్టే ఇది ఏంటి మీరు వెళ్ళాల్సిన చోటుని ఎంచుకోండి మా చెట్టు దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంతకు ముందుదే ఎంచుకున్నారు ఇప్పుడు మీరు యూటర్న్ తీసుకోవాలి మాట వినను పిల్లలు చేయండి మన దగ్గర ఏ వాయిదాలు ఉన్నాయి మన దగ్గర హ్యామర్ ఉంది సరే నక్కు నిన్ను విడిచిపెట్టను లోపలికి వదలలేదు నువ్వు మాకు ద్రోహం చేసావు నా మాట నమ్ము మనకి సహాయం చేయాలనుకుంటున్నాడు లోపలికి రానివ్వు తెలుసు కానీ వెనక్కి తిరిగి వచ్చాడుగా అలాగే ఒక ఎలుగు కూడా తీసుకొచ్చాడు వీడే అది మొదలుపెట్టాడు నేను చెప్పేది వినండి తను మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు కానీ వాహన్ నువ్వే ఎప్పుడు చెప్తుంటావు నీ తోకనే నమ్మమని కానీ అది ఇప్పుడు ఊగట్లేదు ముందే చెప్పలేదు ఫ్రెండ్స్ కూడా విడిచిపెట్టారు వెంటనే టర్న్ చేయండి だ నేను వస్తున్నాను చూడండి తను వచ్చేసండి వస్తున్నాను ఎక్కడికి వెళ్ళి నేను మిమ్మల్ని బోతలు మీకు ఆడుకోవాలనుందా అయితే రండి కలిసి ఆడుకుందాం ఓపిక పట్టింది చాలు అందరి నుంచి వాడి సంగతి నేను చూసుకుంటాను మర్చిపోయిందా చంపేస్తాడు నేనే వాడికి అవసరం నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవా నేను అదే చేస్తున్నాను నువ్వు నా కుటుంబంలో ఒకటివే మనం కలిసే ఏదో ఒకటి చేయాలి దానికి ఇప్పుడు సమయం లేదు హామీ Ah! విన్సెంట్ నువ్వు చెప్పింది నిజమే ఒక్కసారి ఈ చిప్స్ తింటే తింటూ ఉండాలనిపిస్తోంది త్వరగా హమీ వెళ్ళు <laughs> oh, cookies! Naku yento is to vaina cookies! Ha <laughs> ha! భరించలేని నొప్పికి సిద్ధంగా ఉండండి వద్దు వద్దు వద్దు వద్దు చాలా తెలివైన వాడివి థ్యాంక్ యూ ఇలా చూడువాన్ దీన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోకూడదు అవును నీకు సరిగ్గా సరిపోయింది మర్యాదగా తీసి నాకు ఇచ్చాయి అది జీప్ పెల్టర్ టర్బో అని మీకు ముందే తెలుసు కదా ఆఫీసర్ అది నాది కాదు ఇతరే నాకు అమ్మాడు అతని తప్పు వల్లే ఇలా జరిగింది ఏ అది నీ చోట్లోనే ఉంది కాంట్రాక్ట్ లో నీ పేరే ఉంది నువ్వు తప్పించుకోలేదు లేదు ఇది నా తప్పు కాదు నన్ను అరెస్ట్ చేయడానికి oh, వీల్లేదు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ అని తెలుసా మీకు oh. Oh. తను తప్పించుకోవాలని చూస్తోంది తను వదలకండి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా మర్యాదగా వినండి. మా మాట వినండి ఆ! సరే అయితే ఇదే నీ ఇల్లా నాకు మా వాళ్ళని మీకు పరిచయం చేస్తాను నీకు విషయం తెలుసా అర్జే నువ్వు ఇది నమ్మాలి ఆ ఎలుగుబంటికి నువ్వు ఆహారం ఇవ్వాలని మాకు ముందే చెప్పుంటే మేమంతా కలిసి నీకు సహాయం చేసుండేవాళ్ళం నిజంగానా అవును కుటుంబం అంటే అదే ఒకరికొకరు తోడుగా ఉండాలి ఇంతకు ముందు ఎప్పుడూ నాకు ఇలాంటిది దక్కలేదు నాకు తెలుసు కానీ ఇది నిజం ఇదే ఇదే మంచి జీవితానికి ఆరంభం ఈ విషయం నాకు నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా అవును ఇలాంటి చిన్న చిన్న తప్పులు అప్పుడప్పుడు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి ఇంతకీ నువ్వేమంటావు మా కుటుంబంలో చేరతావా ఇలా రా నేను ఇలా చేస్తానని కొంచెం కూడా ఎదురు చూడలేదు చాలా సంతోషం మా కుటుంబంలోకి నీకు స్వాగతం వసంతకాలంలో మొదటి వారం బాగుంది కదా ఒక్క నిమిషం ఆగండి అంటే చలికాలానికి ఇంకా రెండు వందల అరవై ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి ఆహారం కోసం మనం ఏం చేయాలి నేను నేను నేను నేను నేను నేను నేను నేను నేను నేను ఆ చెట్టుని నింపేశాను అటు చూడండి పదండి. ఇలా చూడండి ఇలా చూడండి నేను నా నచ్చని ఇక్కడ పెట్టేశాను watching Idol on a Friday night in a house built safe and sound on Indian burial ground, Shaman. We drive our cars every day to and from work both ways, so we make just enough to pay to drive our cars to work each day. Hey, hey. We're rocking the suburbs. Around the block just one more time. We're rocking the suburbs. Cause I can't tell which house is mine. We're rocking the suburbs. Now. We part the shades and face the facts. They got better looking fescue right across the cul-de-sac. stars, get rich quick seminars, self on magazines, 40,000 watt nativity scenes. Don't freak about the smoke alarm. Mom left the TV dinner on. Yeah, we're rocking the suburbs from Downey News to Chevy Chase. We're rocking the suburbs. We numb the muscles in our face. We're rocking the suburbs. ఇదే మనుషులు చాలా ఆసక్తిగా ఆతృతగా ఎదురు చూసే వస్తువు దాని పేరు టీవీ దీని ద్వారానే మనుషులు ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అది చాలా మంచి విషయం కదా అంతేకాదు వాళ్ళు ఎప్పుడు కూర్చునే ఉండాలనుకుంటారు అందువల్ల టీవీ చూస్తున్నప్పుడు వాళ్ళకి రెండు విషయాల్లో మంచి జరుగుతుంది చాలా పిల్లలు వచ్చి సరదాగా ఎంజాయ్ చేయండి స్నాక్స్ తీసుకున్నారా నాకు కూడా కావాలి అవంటే నాకు చాలా ఇష్టం నేను స్నాక్స్ ని వదులుకోను రిమోట్ ఎక్కడా ఏ స్పైకి రేసు వెళ్దామా రిమోట్ ఎవరికైనా కనిపించిందా ఏం చేస్తున్నారు టీవీ చూడడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ రోజే అమ్మాయికి అదృష్టం ఉందా లేక తనొక ఏలియనా అన్న విషయం తెలుస్తుంది జెనసిస్ ప్రాజెక్ట్ ఎంటర్ప్రైజెస్ చేతిలో ఉంది కానీ కాన్ దగ్గర దాన్ని దోచుకునేందుకు మంచి ఆలోచన ఉంది ఏ చదవటం ఎందుకు నేను ముందే టీవీలో చూసాను కాబట్టి చెప్పేసి అలాగా ఎవరికైనా గమ్మి వాళ్ళు కావాలా ఆ, నాకోటి ఇది చూడు ఇదే రుచికరమైన ఆహారం ఫ్యాట్ లేని కుకీస్ తినే కంటే నువ్వు మట్టి తినొచ్చు నేను మట్టి తిన్నాను అది నాకు నచ్చలేదు అది మట్టి లాగే ఉంది షో మొదలైంది Everything we need is here. the suburbs. supermarket. I can no longer shop happily. I came in here for the special offer, a guaranteed personality. I'm all tuned in, I see all the programs. I save coupons from packets of tea. I've got my giant hit discotheque album. I empty a bottle and feel a bit free. Kids in the halls and pipes in the walls. Make me noises for company. Long distance callers make long distance calls, and the silence makes me lonely. Tomorrow's in the supermarket. I can no longer shop happily. I came in here for a special offer, a guaranteed personality. I'm all lost in the supermarket. I can no longer shop happily. melody హే ఒక్క నిమిషం ఆగు వా చివరికి నీకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది నా టైం అలా ఉంది